కుతస్తే అశోచ్యాः యతో నిత్యాः కథం నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం నతు ఏవ జాతు కదాచిత్ అహం నాసం కింతు ఆసమేవ అతీతేషు దేహోత్పత్తివినాశేషు నిత్యమేవాహం ఆసమ్ ఇది అభిప్రాయः తథా న త్వం న ఆసీః కింటు ఆసీః ఏవ తథా న ఇమే జనాధిపాః న ఆసన్ కింటు ఆసన్ ఏవ తథా న చ ఏవ న భవిష్యామః किन्तु भविष्याम एव सर्वे वयमतः अस्माद्देहविनाशात् परम् उत्तरकाले अपि त्रिषु अपि कालेषु नित्या आत्मस्वरूपेण इति अर्थः देहभेदानूत्या बहुवचनम् न आत्मभेदाभिप्रायेण